प्रज्ञया प्राप्यते फलम् कर्म किम् परम् कर्म तज्जडम् कृतिमहोदधौ पतनकारणम् फलमशाश्वतम् गतिनिरोधकम् ईश्वरार्पितम् नेच्छया कृतम् मुक्तशोधकम् मुक्तिसाधकम् कायवाङ्मन कार्यमुत्तमम् पूजनम् जपश्चिन्तनम् क्रमात् जगत ईषधी युक्तसेवनम् अष्टमूर्तिभृत् देवपूजनम् तप ध्यानमुत्तमम् आज्यधरया श्रोतशासनम् सरलचिन्तनम् विरलतः परम् भेदभावना మహర్షి చెప్తూ కాయ వాక్ మనహ కార్యముత్తమం అంటే కాయము అంటే శరీరము వాక్ అంటే వాక్కు మనహ అంటే మనస్సు శరీరము కంప్లీట్ ఈ ఫిజికల్ సిస్టమ్ అనాటమీ అంతా కూడా ఈ మాస్ కంప్లీట్ మాస్ అలాగనే వాక్ అంటే ఇంద్రియాలకి రిప్రజెంటేషన్ మనస్సు బుద్ధి చిత్తం అహంకారం వీటన్నిటికీ రిప్రజెంటేటివ్ సో ఈ దేహము ఇంద్రియాలు మనస్సు ఈ మూడే మనకు కరణాలు త్రికరణములు అంటారు కదా త్రికరణ శుద్ధిగా ఉండండి త్రికరణ శుద్ధి త్రికరణాలంటే ఇవే body is one instrument this mass ఇది కదులుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది ఈ మాస్ ఇదొక ఇన్స్ట్రుమెంట్ వాక్ ఇదొక ఇన్స్ట్రుమెంట్ అంటే ఇదొక్కటే కాదు కళ్ళు చెవి ముక్కు నోరు కాళ్ళు చేతులు ఈ ఇంద్రియాలన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తున్నాం కళ్ళతో చూస్తున్నాం చెవితో వింటున్నాం కానీ ఎందుకు వాక్ అని ఒక్కటే చెప్పారంటే దీస్ రిప్రజెంటేటివ్ అంటే నువ్వు కళ్ళతో చూసినా చెవితో విన్నా నోటితోనే రెస్పాండ్ అవుతుంటావు నేను చూశానండి ఏమండి మీరు చూశారా నిజంగా చూసామండి ఇప్పుడు మిమ్మల్ని అడిగాను ఏమండి నేను చెప్పేది మీరు వింటున్నారా అని అడిగాను అనుకోండి వింటున్నామండి అన్నారంటే నాకు చాలా డౌట్ ఒకసారి పైకి చూసి వింటున్నామండి అన్నారంటే డౌట్ సార్ గురువు గారు క్లాస్ చెప్తున్నారట పిల్లలందరూ ఉన్నారు నేర్చుకుంటున్నారు శ్రద్ధగా గురువు గారికి డౌట్ వచ్చి మధ్యలో కొద్దిగా డిఫికల్ట్ గా ఉంది రే నేను చెప్పింది ఎక్కిందా అన్నారట ఈ శిష్యుడు అందరూ కూడా సార్ బాగా అర్థమైంది సార్ అన్నాడట ఒక్కడు మాత్రం పైకి చూసి సార్ అంతా దూరింది తోకొక్కటే ఉండిపోయింది అన్నాడట అదేంట్రా అన్నాడట ఎలుక కన్నంలోకి వెళ్ళిపోయిందండి తోక బయట ఉండిపోయిందండి అన్నాడట అలాగే మీరు కూడా నేను అడిగినప్పుడు ఏమండి నేను చెప్పేది మీరు వింటున్నారా మీకు అర్థమవుతున్నానంటే వింటున్నామండి అన్నారనుకో నాకు చాలా నీరసం అయిపోతుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ ప్రతి పదము ప్రతి అక్షరాన్ని మీరు ఉపాసన చేస్తూ వినగలిగితే మీకు ఆ వెంటనే దాని అనుభవం తెలుస్తూ కాబట్టి ఇక్కడ వాక్ అనేది రిప్రజెంటేటివ్ ఫర్ ఇంద్రియాస్ మనస్ అనేది రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ సూక్ష్మ అంతఃకరణం సటిల్ ఇన్స్ట్రుమెంట్స్ బుద్ధి చిత్తము అహంకారము వీటన్నిటికీ అది రిప్రజెంటేటివ్ ఈ మూడు ఇన్స్ట్రుమెంట్స్ అంతే ఇంకా నాలుగోది లేదు ఇక్కడ ఇక నాలుగోది నేను the person who operates these instruments నేను కాబట్టి నేను ఇన్స్ట్రుమెంట్ కాను నేను పర్సన్ ఐఎమ్ ది సబ్జెక్ట్ నేను విషయి ఇవన్నీ నాకు ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం ఎలా వాడుకోవాలి అది ఇక్కడ చెప్పారు ఆయన ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎలా వాడుకుంటే మనం బయటకు పరుగులు తీస్తాం ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎలా వాడుకుంటే మనం లోపలికి అంతర్ముఖులమవుతాం ఇక్కడ అదే చెప్తున్నారు సాధన అంతర్ముఖత పొందడానికి ఇక్కడ సాధన చెప్తున్నారు అవడానికి సాధన ఏం చేయక్కర్లేదు కళ్ళు చూసిన చోటుకి మనం వెళ్ళిపోతుండటం చెవులు విన్న చోటుకి వెళ్ళిపోతుండటం కానీ మనం బయటికి వెళ్ళి పరుగులు తీయాలంటే ఏమక్కర్లేదు ఇంద్రియాలు ఈడ్చుకెళ్ళిన చోటుకి మనం వెళ్ళిపోవడమే అది బాగుందండి ఇది బాగుందండి బా ఇది ఎంతో బాగుందండి వెళ్ళిపోతుండడమే అంతర్ముఖులం అవ్వాలంటేనే ఇన్స్ట్రుమెంట్స్ మూడింటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అందుకని నేనేమంటారంటే ఈ మూడింటితోటి ఉత్తమం కర్మ చేయాలి అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనకు అంతర్ముఖం అవ్వడానికి దోహదపడతాయి ఏమిటది పూజనం జప చింతనం క్రమాత్ క్రమాత్ అంటే క్రమంగా అంటే ఏంటి రెస్పెక్టివ్లీ అంటే పైన కాయ అన్నారు కింద పూజ అన్నారు అంటే దేహంతో పూజ చెయ్యి వాక్ రెండోది కిందేమన్నారు జపం పైన మూడోది మనహ అన్నారు కిందేమన్నారు చింతనం కాబట్టి రెస్పెక్టివ్లీ పైన కాయ వాంగ్ మనహ కార్యముత్తమం కాయంతోటి వాక్కుతోటి మనస్సుతోటి ఉత్తమమైన కార్యం చేయాలి కింద ఏం చేయాలని ఇచ్చారు పూజనం జపహ చింతనం కాబట్టి దేహంతో పూజ వాక్కుతో జపము మనస్సుతో చింతనం ఎంత క్లీన్గా ఇచ్చారు ఇది ఉత్తమం కార్యం ఇది ఎలా పూజ అంటే ఏంటి మనం కూర్చుంటాం పూజ చేసేస్తాం ఒక అరగంట చేశానండి పూజ ఏం చేశారు పూజ అరగంట అరగంట పూజ ఏం చేశారు ఏంటంటే ఏం చేశారేంటి అష్టోత్తరం పెట్టుకున్నాం పంచపాత్రాన్ని పెట్టుకున్నాం పూలవి పెట్టుకున్నాం దేవుడికి అర్చన చేశాం ధూపం ఇచ్చాం దీపం చూపించాను నైవేద్యం పెట్టాను చూడండి వీడన్ని క్రియలు చెప్తూ ఉన్నాడు నేను పూజ చేశాను అని క్రియాభాగం వరకే మాట్లాడుతున్నాడు నేను అడిగాను భోజనం చేశాను అన్నావు పూజ చేశాను అన్నావు ఈ రెండిట్లో చిన్న తేడా ఉంది ఏం తెలుసండి పూజ చేసినప్పుడు అన్ని పూలు ఇసిరేసావు అక్షంతలు వేసావు రూపం దీపం నైవేద్యాన్ని చూపించావు వచ్చేసావు పూజ అయిపోయింది భోజనం చేశాను అన్నప్పుడు ఏం చేశావు లోపలికి ఇసిరేసావు తోసేసావు లోపలికి తోసేసి పారిపోయావా నో లోపలికి ఇడ్లీ ఇక్కడ వేరుశనగ చెట్టు ఉందనుకోండి దీంతో ముంచి ఇలా తింటున్నప్పుడు ఇక్కడ మళ్ళీ టొమాటో చట్నీ పెట్టారనుకోండి దాంతో ముంచి తింటున్నప్పుడు ఇది ఇక్కడ చేశానన్నప్పుడు క్రియ చేశావు పూజ చేశానన్నప్పుడు క్రియ చేశావు కానీ ఈ రెండు క్రియల వరకు పర్ఫెక్ట్ నో డౌట్ కానీ ఈ పూజలో నువ్వు పొందలేనిది భోజనం చేశానన్నప్పుడు ఇంకోటి ఏదో ఎక్స్ట్రా పొందావు ఏంటది అనుభవము అది నువ్వు పూజలో పొందావా నువ్వు భోజనం చేసినప్పుడు టిఫిన్ తిన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తిన్నావు కదా పూజ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ పూజ చేసావా ఏమిటో ఈయన దిగిపోతాడు ఇప్పుడు త్వరగా త్వరగా ఉప్మా పెట్టేయాలి మర్చిపోయాను నేను ఆ కుక్కర్లో పాలు పెట్టేశాను అది విజులు వేసేస్తుంది గది చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం బెడ్రూమ్ చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం కొడుకు చుట్టూ తిరుగుతూ పూజ చేస్తాం అంటే ఏమైందనంటే మీ శరీరం గదిలో ఉంది మీ చేతులు నోరు కళ్ళు ముక్కన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కానీ ఒక్కటే లేదు ఏమిటి అందుకనే గంగా నదిలోకి మనం ఒక్కసారి వెళ్లి స్నానం చేస్తే అబ్బా పుష్కరాల్లో వెళ్తాం గంగా వెళ్లి స్నానం చేస్తే అబ్బా ఎంత పవిత్రమో ఫీల్ అవుతాం కానీ అదే గంగా నదిలో యాభై ఏళ్లగా అరవై ఏళ్లగా వంద సంవత్సరాలుగా రాయి ఉంటుంది దానికన్నా పవిత్రత వస్తుందే ఎందుకని అది రాయి దానికి ఏం అంటదు ఇంకా ఏమవుతుంది నీళ్లు తగిలి తగిలి నిన్నగయ్యి జిగురయ్యి పాచిపెట్టి నాచుపడుతుంది కానీ మనం ఒక్కసారి వెళ్లి స్నానం చేసి రాగానే పవిత్రమయ్యామనుకో అలాగనే పూజ వందేళ్లు చేశానా వంద గంటలు చేశానా కాదు చేసే పూజ ఒక్కసారి చేస్తే ఇక అయిపోవాలంతే అది ఆ పూజ చేయాలి ఆ స్థితిని అందుకునేదానికి పూజ చేయమన్నారు కానీ ఆ స్థితిని వదిలిపెట్టి మిగతా అన్ని చేస్తున్నాం దేవుడికి పూజ చేస్తున్నాం అన్నప్పుడు దేవుడు తప్ప మిగతా అన్నీ ఉన్నాయి ఆ పూజలు పుస్తకం పెట్టుకుని చదువుతున్నాం పూలేసేస్తున్నాం అచ్యుతాయన మహం కేశవాయన మహం నారాయణ మహం మాధవాయన మహం గోవిందన విష్ణువైన మహం మధుసూదన మహం త్రివిక్రమైన మహం వామనాయన మహం శ్రీధరాయన మహం మహం పద్మనాభాయ నమం దామోదరాయన నమం శంకరాయ నమం వీడికి అష్టోత్తరం అలవాటైపోయింది అనుకోండి ఇప్పుడు చెప్తారాయన వీడేం చేస్తారు విష్ణు సహస్రనామం పారాయణం అలవాటయ్యేదాకా పుస్తకం పెట్టుకు చూస్తుంటాం చదువుతుంటారు బాగా కంఠస్థం వచ్చిందనుకోండి పుస్తకం అక్కడ పెట్టుకుంటాం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భూత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మాచ ముక్తానాం పరమాగతి అవే పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరయేవచ్చ అంటే పూజ శరీరంతో ఇంద్రియాలతో చేస్తే కాని మానసిక భాగంలో జీరో మార్కులు జీరో మార్కులు అంతే ఎందుకు చేస్తున్నావు అది దేవుడిని ఏమైనా సాటిస్ఫై చేయాలా మనం వాడిని చేసి సాటిస్ఫై చేయాలా నువ్వు సాటిస్ఫై చేయకపోతే దేవుడు డిప్రెస్ అయిపోయి నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అలాగే దేవుడు కూడా ఏమో వీళ్ళు కొనుక్కొచ్చి నేను ఇంట్లో పెట్టారు ఎవడు పట్టించుకోవట్లేదు నా మొహం చూసి అడవట్లేదు అనుకుంటాడా don't try to satisfy God మనల్ని మనం సాటిస్ఫై చేయడం నేర్చుకోవాలి మనం దేవుణ్ణి సాటిస్ఫై చేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం మనల్ని మనం సాటిస్ఫై చేయడం మర్చిపోతున్నాం అక్కడ be honest to yourself not to the God అందుకనే ఈ శ్లోకం అంటాను కోవెలలో గంగానది రేవులలో రామకోటి రేఖలలో లేడు ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు అంటే అక్కడ ఉంటే గుడిలో కూడా ఉన్నట్టే అక్కడ ఉంటే అందులో కూడా ఉన్నట్టే అక్కడ ఉంటే నీ రామకోటిలో కూడా ఉన్నట్టే ఇక్కడ లేకుండా నువ్వు ఎన్ని కోట్లు రాసినా ఎన్ని జపమాలలు అరగదీసి అరగదీసి అరగదీసి జపాలు చేసినా ఎన్ని గుడులు తిరిగినా ఏ అనుభూతినైతే ఏ స్వానుభవాన్ని అయితే నేను పొందుతూ ఉన్నానో ఆ స్వానుభవం మీరు పొందాలి అంటే ఇదే మార్గం అంతే it is no other way నాణ్యస్పంథ పంథ అయనాయ విద్యతే అందుకనైనా కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అయితే ఇక్కడ ఆయన అంటారు పూజ అంటే ఎలా చేయాలి అనంటే మనకు శాస్త్రం ఏంటనంటే చాలా అద్భుతమైన ఓరియంటేషన్ ఇచ్చింది పూజ అంటే రెండు రకాల పూజ ఒకటి ఒక చిన్న ప్రతిమను పట్టుకొచ్చి పూజ చేస్తాం ఒక లక్ష్మీదేవనో లేకపోతే ఒక ఆంజనేయ స్వామినో ఒక రాముడనో కృష్ణుడనో కానీ ఇక్కడ మహర్షి అంటారు విశ్వం ఇంత పెద్దది కదా పరమాత్ముడు దానికి కారణమైన పరమాత్ముడు ఇంత చిన్నగా చూస్తున్నావు కదా ఇంకో యాంగిల్లో చూద్దాం వేరే యాంగిల్లో అసలు ఈ విశ్వాన్నే దైవంగా ఆరాధించగలిగితే ఎందుకని మనకు సహస్రనామం అదే చెప్తుంది విశ్వం విష్ణు అంతేకాని విష్ణు విశ్వమని చెప్పట్లేదు ఈ విశ్వంలో విష్ణు ఉన్నాడు అని చెప్పలేదు విశ్వమే విశ్వమే వేదం సర్వం ఈ విశ్వమే ఆ విష్ణు ఈ విశ్వమే సమస్తము ఆ ప్రకాశిస్తున్నాడు ఆ పరమాత్మ కాబట్టి ఈ విశ్వాన్నే ఈ ప్రకృతినే మనం భగవంతుడిగా ఆరాధించగలిగితే ఎలా ఉంటుంది అయితే శాస్త్రీయంగా ముందు అక్కడికి వెళ్ళలేం కనుక బాగా అత్యల్పమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి కొన్ని సాధనలు చెప్పారు పూజ అంటే ముందు ఒక గివెన్ ఆబ్జెక్ట్ తో ముందు నువ్వు మొదలుపెట్టు ఎలాగా ఆదిత్యం అంబికాం విష్ణు గణనాదం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయే పాపనాశనం పంచాయతన పూజ అని మనకు చెప్తారు దాంట్లో శివ పంచాయతనమని శక్తి పంచాయతనమని రామ పంచాయతనమని ఇలా గణేష పంచాయతనమని ఆదిత్య పంచాయతనమని ఇలా రకరకాల పంచాయతనాలు అందులో విష్ణు పంచాయతనం ఉందనుకోండి విష్ణు మధ్యలో ఉంటాడు ప్రధానమైన డైటీ మెయిన్ డైటీ చుట్టూతా ఎవరుంటారు సూర్యుడు ఉంటాడు గణపతి ఉంటాడు అమ్మవారు ఉంటారు శివుడు ఉంటాడు శివ పంచాయతనం అనుకోండి శివుడు మెయిన్ డైటీగా ఉంటాడు మిగతా నలుగురు చుట్టుపక్కల ఉంటారు గణపతి పంచాయతనం అనుకోండి గణేష పంచాయతనం అనుకోండి గణపతి ప్రధానంగా ఉంటాడు మిగతా నలుగురు చుట్టూతా ఉంటారు అమ్మవారు ప్రధానం అనుకోండి శక్తి పంచాయతనం అనుకోండి అమ్మవారు మెయిన్ అయితే అవుతుంది వీళ్ళ నలుగురు చుట్టుపక్కల ఉంటారు సూర్య పంచాయతనం అనుకోండి సూర్యుడు మెయిన్ డైటీ మిగతా నలుగురు చుట్టుపక్కల ఉంటారు సో అది మీ మీ ఇష్టత మీకు నారాయణమూర్తి ఇష్టం అనుకోండి ఆయన్ని మెయిన్ డైటీగా పెట్టుకోండి దట్ డజన్ మీన్ వీళ్ళెవరిని తిరస్కరించకండి తిరస్కరిస్తే అశాస్త్రీయం అందుకని ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది ఎవరిని ప్రధాన డైటీగా పెట్టుకుంటావో వాళ్ళు పెట్టుకుని మిగతా వాళ్ళని ద్వేషించక్కర్లేదు ఆ దేవతలందరినీ పెట్టి ఆరాధన చేయండి అది చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే చాలా మంది వాళ్ళతో పాటు ఆ పూజ ఇదంతా పట్టుకెళ్తుంటారు చాలా చూడడానికి చాలా బాగుంటుంది చాలా మంది ప్రయాణమే వెళ్ళేటప్పుడు వాళ్ళ బెడ్డింగ్ కానీ లేకపోతే వాళ్ల భోజనం కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళ కిట్ బ్యాగ్ వాళ్ళ బట్టలన్నీ సర్దుకుంటారు అయితే ఇక్కడ బాగా ఆలోచించండి నాకు ఒక ఆయన బాగా పరిచయం ఆయన బట్టలు సర్దడు వాళ్ళ ఆవిడ సర్దుతుంది ఆయన కిట్టు వాళ్ళ ఆవిడ సర్దుతుంది ఆయనకి ఏం ఫుడ్ కావాలో అవన్నీ వాళ్ళ ఆవిడ సర్దుతుంది ఆయనకి పడుకునేదానికి అన్ని వాళ్ళ ఆవిడ సర్దుతుంది కానీ దేవతార్చన మాత్రం ఆయనే నీట్గా సర్దుకుంటాడు అన్ని పెట్టుకుని ఎందుకని నేను అర్చన చేసుకునే దేవుడు తన గురించి వాళ్ళ ఆవిడ సర్దుతుంది కానీ దైవం గురించి తను సర్దుకుంటాడు ఎక్సలెంట్ ఎక్కడికి వెళ్ళినా ఆ దేవతార్చన పట్టుకెళ్తాడు ఆ దేవతార్చన ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎక్కడ ఉండనివ్వండి ఆ దేవతార్చన పెట్టి ఓపెన్ చేసుకుని అతని దగ్గర ఉన్నటువంటి పదార్థాలతోటి పరికరాలతో అర్చన చేసి ఉన్నది అతనికి నివేదన పెట్టి అప్పుడు ఏ పలహారం తిన్నా లేకపోతే భోజనం చేసినా అదొక ఫీల్ అండి మనం అది ఫీల్ అవ్వగలగాలి అది అనుభవం అది ఏదో మొక్కుబడికి ఉదయం లేదు చేయకపోతే ఏమిటో అనేటువంటి మొక్కుబడికి మెకానికల్ గా కాకుండా యాంత్రికంగా కాకుండా ఆ ఫీల్ తోటి చేస్తే ఎంత బాగుంటుందో ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో అది పూజ అది ఒక బాహ్య అంగాలతో కూడుకున్నటువంటి పూజ అందుకని ఇక్కడ అంటారు జపం అంటే ఏంటనంటే జపస్తు సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అహింసయాహి భూతానాం జపయజ్ఞ ప్రవర్తతే జపం అనేది ఒక యజ్ఞం అండి జపం అనేది ఏంటి ఒక యజ్ఞం పూజకి జపానికి తేడా ఏంటనంటే పూజకి పూలు కావాలి పూజకి పంచపాత్ర కావాలి నీళ్లు కావాలి ప్రతిమ కావాలి లేకపోతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కావాలి ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అన్ని కావాలి కానీ జపానికి ఇవేం అక్కర్లేదు జస్ట్ ఆసనము జపమాలు ఉంటే చాలు అలా కూర్చుని వాడు ఆ నామాన్ని ఇలా పెట్టుకుని జపం చేస్తాడు ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే రామ హరే రామ రామ రామ హరే హరే జపానికి ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఒక్క జపమాల తప్ప వీడు జపం చేస్తాడు చాలు అంత రెస్ట్రిక్ట్ అయింది చూడండి అంటే పూజలో ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి జపం దగ్గరకు వచ్చేటప్పటికి ఇంగ్రీడియంట్స్ తగ్గిపోయాయి వీన్ని ప్రిపేర్ చేస్తున్నారు జపం దగ్గర ఇకపోతే చింతనం ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికి అసలు ఈ జపమాలు కూడా అక్కర్లేదు ఇంకా తగ్గించేశారు ఎంత ఒక స్టెప్స్ చూడండి మన వాళ్ళు పెట్టింది మనకి క్లారిటీ లేదు అన్నింటినీ కంగళం మంగళం చేసి కూర్చుంటాం ఈ కవం పెట్టి తిప్పినట్టు తిప్పేసుకుంటాం ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి జపమాల కూడా లేదు ధ్యానంలో అలా కూర్చుంటాడు మూడే ఉంటాయి ధ్యానంలో అంటే ఇంటర్నల్ ఇంగ్రీడియంట్స్ ఏంటనంటే ధ్యాత అంటే మెడిటేటర్ ధ్యేయం అంటే the object on which I meditate upon అంటే ఒక శివుణ్ణి నేను ధ్యానం చేస్తున్నాను అనుకోండి ఆ శివుడు ధ్యేయ వస్తు లేదు నారాయణుడు ధ్యేయ వస్తు లోపల నారాయణ్ణి అలా చూస్తుంటాను ఆ చూసేవాణ్ణి నేను ధ్యాత మా ఇద్దరి మధ్య జరిగేది ధ్యానం కాబట్టి ధ్యానంలో మూడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లోపల అది బయట నుంచి అక్కర్లేదు లోపల ధ్యేయం ధ్యాత ఈ ధ్యాతని ధ్యేయాన్ని కలిపించేది ధ్యానం బస్ ధ్యాత ధ్యానం ధ్యేయగమ్యం ఈ మూడే ఉంటాయి లోపల అంటే ఇంక ఎక్స్టర్నల్ ఇంగ్రీడియంట్స్ అని పడిపోయాయి ఇంకేం లేవు ఇది ధ్యానం ఆయన అంటారు ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఫిజికల్ ఫీల్స్ అంతా పోతుంది ఆ పదార్థజాతమైన భావాలన్నీ పోయి నామరూపాలని పక్కకు పెట్టి మనం లోపల అంతర్ముఖులం అవ్వడానికి ఈ సాధన పనిచేస్తుంది అయితే ఇక్కడ అంటారు ఈ పూజ ఈ జపము ఈ ధ్యానము ఎలా చేస్తే బాగుంటుంది ఈ పూజని జస్ట్ విగ్రహాలకు పరిమితం చేసుకుని ఒక ఐదు రూపాయలు తెచ్చిపెట్టుకుని దాంతో చేయడం కంటే ఆయన ఇక్కడ అంటారనమాట ఏమిటంటారు ఐదో శ్లోకంలో చెప్పండి జగతైషధీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రోద్ దేవ పూజనం ఇప్పుడు ఆయన ఏం చేశారంటే పూజకి ఈ శ్లోకం పెట్టారు పూజ అంటే అసలు పూజ ఏంటి జపానికి నెక్స్ట్ శ్లోకం వస్తుంది చింతన ధ్యానానికి ఇంకో శ్లోకం మూడింటికి మూడు శ్లోకాలు పెట్టేశారు ఎంత క్లాసికల్ అప్రోచ్ చూడండి ఆయన మనం పూజ చేస్తున్నాం కదయా చాలా బాగుంది దేవుణ్ణి ఒక గదిలో ఫోర్ బై సిక్స్ ఒక గదిలో పెట్టి ఒక మూడు నాలుగు విగ్రహాలు పంచాయతీని ఉంటే ఐదు విగ్రహాలు పెట్టి అగరవత్తి చూపించి దీపం చూపించి పూలు పెట్టి ఏం చేస్తాం తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత దేవుడి గది తలుపులు తాళం పెట్టారా పెట్టేస్తాం ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు గది పెట్టి తలుపులేసి తాళం పెట్టేస్తాడు దేవుడిని ఎక్కడ పెట్టారు ఇప్పుడు గదిలో పెట్టారు ఈయనంటారు మదిలో పెట్టుకో అన్నారు మనం గదిలో దేవుణ్ణి పెడితే సాధకులం కాలేం ఎక్కడ పెట్టుకోవాలి అందుకని కోవెలలో లేడు ఎవాని మది శుద్ధి కలదో అచ్చరమే అందుకని దేవుడు గదిని ఎప్పుడు ఓపెన్ చేసి ఉండేలా ఉండాలంటే ఏం చేయాలి ఖాళీగా ఉంటే ఓపెన్ మీరు కూడా ఎప్పుడు హాయిగా ఉండాలంటే ఎలా ఉండాలి లోపల స్టఫింగ్ వద్దు ఖాళీగా ఉండండి గుత్తి వంకాయ స్టఫింగ్ చేసినట్టు లోపల మగ్గిపోకండి మగ్గిపోతాం గుత్తి వంకాయ స్టఫ్ చేసి మగ్గబెట్టినట్టు మగ్గిపోతాం అక్కడ అంటే భగవంతుణ్ణి ఒక గదికే పరిమితం చేస్తే మన పవిత్రత మన ఆలోచనలు అక్కడికే పరిమితమైపోతాయి భగవంతుణ్ణి కనుక మనం గదిలో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఈ విశ్వం మొత్తం చూడగలిగామా మన యొక్క భావాలు కూడా విస్తరించిపోతాయి అర్థమైందండి మనలో వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అదే చాలా ఇంకొక ఆ స్ట్రైక్ తోటి ఆ స్ట్రైకర్ తోటి ఒక దెబ్బ కొట్టారు ఆ కాయిన్ ఇంకొద్దికి దగ్గరికి వెళ్ళింది క్యారం బోర్డు ఆడేటప్పుడు ఏంటంటే ఒకసారి పట్టి పటేల్ పని కొట్టేస్తారు ఫస్ట్ స్ట్రైక్ అన్ని పేర్చున్నప్పుడు తర్వాత ప్రతి స్ట్రైకుల పటేల్ పటేల్ పని కొడుతుంటే ఎప్పుడు పోయి ఏ గుడ్డ చేయలేబడి ఒకడన్నాడు ఇవన్నీ చూసి కొడితే వెళ్ళట్లేదు ఇంకా కళ్ళు మూసి ఒక దెబ్బ కొట్టేస్తాడు ఇలా ప్రతి దెబ్బ కళ్ళు మూసి కొడితే ఏమైపోద్ది అంటే ఫస్ట్ దెబ్బ కొట్టాలి తరువాత కాయిన్స్ చూసి మెల్లగా అలాగా ఎత్తుకుంటూ వెళ్ళాలి దాన్ని చాలా జాగ్రత్తగా కటింగ్స్ ఇవ్వాలి ఎక్కడైనా లేకపోతే చెఫ్ కట్ ఇవ్వాలి లేకపోతే లాంగ్ కట్ చేయాలి అలా చాలా ఒక్కోసారి రివర్స్ కొట్టి దాన్ని ఇక్కడికి లాక్కొచ్చి ఇక్కడి నుంచి దీన్ని జరపాలి ఇన్ని చాలా టెక్నికల్ గా ఆడాలి ఇది అంతేగాని ఎప్పుడు కళ్ళు పూసుకుని ఫస్ట్ ఫస్ట్ టైం వాడిని బోర్డు మీద కూర్చోబెట్టాం అడిగేంటి దీని అన్ని ఆ కణాల్లో పడేయాలంటే చేతితో లాక్కొచ్చి కణాల్లో పడేస్తే కుదరదు ఇదంతే you cannot handle it as you like there is a process ఓ పద్ధతి ఉంది అందుకని ఇక్కడ ఆయన అంటారు ఆ సాధన ప్రోగ్రెస్ లో ఆ ప్రాసెస్ లో ఇక్కడ ఏంటంటే ఆయన చాలా ఎక్సలెంట్ స్టెప్ తీసుకొస్తున్నారు నువ్వు నీ మనస్సును రెస్ట్రిక్ట్ చేసుకుని దేవుణ్ణి కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నావు ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ తీసేసి దాన్ని కనుక సర్వవ్యాపకం చేయాలనుకున్నావు అనుకో ఎలా చేయాలి ఆ పూజ జగతఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భ్రూ దేవ పూజనం బా నాకు నిజంగా చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది చూసినప్పుడు మొట్టమొదట్లో కలిగిందనమాట ఇక్కడ ఏమన్నారంటే ఈషద్ధి యుక్త సేవనం అంటే ధి అంటే ఏంటి బుద్ధి నీ బుద్ధితో భగవంతును గదిలో పెట్టి ఒక రూపానికి బంధించావు కానీ అదే బుద్ధిలో కనుక ఆ కండిషన్స్ ని డీకండిషన్ చేశావనంటే అది ఎల్లార్జ్ అవ్వడం మొదలవుతుంది ఎల్లార్జ్ అవ్వడం మొదలవుతుంది ఎలాగంటే మీకు ఒక స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మన ఫోటో మనం తీసుకున్నప్పుడు దీని అంటారు చిన్నది ఏంటి దాన్ని అంటారు ఏదో అంటించేది దాన్ని ఏమంటారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాను అనుకోండి దాని వెనకాల ఏదో పూల కుండి ఉంది వెనకాల మంచి సేంద్రీ ఉంది ఏదో ఉంది తీసుకున్నాం మనం బ్లాక్ అండ్ వైట్ లోను లేకపోతే కలర్ లోను తీసుకున్నాం పెట్టాం దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉండవు ఆ పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంది కదా ఆ నెగిటివ్ తీసుకుని ఎన్ఆర్ చేయడం మొదలు పెట్టామనుకోండి పీసీ సైజుకి వెళ్ళామనుకోండి అంటే పాస్పోర్ట్ తర్వాత ఏం సైజు పీసీ అంటే పోస్ట్ కార్డ్ సైజ్ ఆ సైజుకి వెళ్ళామనుకోండి కొంత డీటెయిల్స్ వస్తాయి దాన్ని కొద్దిగా మ్యాక్సీ సైజుకి వెళ్ళామనుకోండి ఇంకొన్ని డీటెయిల్స్ వస్తాయి దాన్ని కనుక వన్ బై ఎయిట్కి వెళ్ళామనుకోండి ఇంకొంత డీటెయిల్స్ వస్తాయి దాన్ని ఏ ఫోర్కి వెళ్ళామనుకోండి ఇంకా డీటెయిల్స్ వస్తాయి దాన్ని కనుక ఏ త్రీకి వెళ్ళామనుకోండి ఇంకా డీటెయిల్స్ వస్తాయి దాని లైఫ్ సైజ్కి వెళ్ళామనుకోండి లైఫే కనిపిస్తుంటుంది అక్కడ ప్రతిదీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రతిదీ ఇంకా నేను వెతుక్కో అక్కర్లేదు అన్నీ కనబడిపోతుంటాయి అలాగనే భగవంతుణ్ణి రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ మనకు కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయి కనపడవు ఏవి ఏవి కనపడవు మనం కూడా రెస్ట్రిక్షన్స్ పక్కకు పెట్టి డీకండిషనింగ్ చేయడం మొదలుపెట్టి దాన్ని వ్యాపించుకుంటూ పోయే కొద్దీ అన్నీ కనిపిస్తాయి ఏంటి భగవంతుని రెస్ట్రిక్ట్ చేస్తే అందులోనే దేవుణ్ణి చూస్తాం భగవంతుని కనుక రెస్ట్రిక్షన్స్ తీసేస్తే అన్నింటిలో దేవుణ్ణి చూడడం మొదలు పెడతా అర్థమైందే రెస్ట్రిక్ట్ చేస్తే ఆ రెస్ట్రిక్టెడ్ ఆబ్జెక్ట్ లోనే దేవుడు కనపడతాడు నేను కనుక దాన్ని వ్యాపింపచేయడం మొదలు పెట్టాననుకోండి అన్నిట్లోనూ దేవుడు కనపడతాడు ఎలా దానికి ఒక టెక్నిక్ చెప్పారు ఊరికినే వదిలేరు అది టెక్నిక్ చెప్తారు ఏంటనంటే జగత ఈషధీ యుక్త సేవనం అసలు ఈ జగత్తే దేవుడు ఎందుకు కాకూడదు జగత్తులో ఒక వస్తువుని పట్టుకొచ్చి దేవుడు అన్నప్పుడు అసలు ఈ జగత్తంతా ఎందుకు దేవుడు కాకూడదు ఈ మాట అర్థమైందా మీకు ఈ ప్రకృతిలో లభించే ఒక రాయిని చెక్కి దీని దేవుడు అంటున్నాం అంటే ఈ రాయి మొత్తం ప్రపంచం కాదు మొత్తం జగత్తు కాదు మొత్తం సృష్టి కాదు ఈ సృష్టిలో ఒక చిన్న పదార్థం అది ఒక ఈ సృష్టిలో లభ్యమయ్యే ఒక చిన్న పదార్థంలోనే దేవుణ్ణి చూడగలిగినప్పుడు అసలు ఈ సృష్టినే దేవుడుగా ఎందుకు చూడలేవు అబ్బా ఇక్కడ ఇంకో స్టెప్ ఆయన పైకి వెళ్ళారు ఆయన ఎక్సలెంట్ ఆయన చూడండి ఇలా సాగతీస్తున్నారు ఇలాగ ఇలా ఇలా మెల్లగా లాగుతున్నారు ఆయన మనం మనకు ఆకలిస్తుంది అమ్మా నాకు ఈరోజు పూరి చేయవా అన్నారనుకోండి చేస్తాను రా అబ్బాయి అని చెప్పి పూరి పిండి తీసుకొచ్చి కలిపేసి ఆ ఉండలు ఉండలు ఉండలు ఉండలు అలా నూనెలో పడేసింది అనుకోండి ఏం తింటాం తినే అది పూరేను పిండం అది పూరి కాదది అదేంటి దాని పిండం అంటారు సంస్కృతంలో ఏమంటారు ముద్దలి పిండం అంటారు దాన్ని కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతిలో లభ్యమయ్యే ఒక పదార్థంలోనే భగవంతుణ్ణి మనం చూస్తే చూసే ప్రయత్నం చేస్తున్నామే ఆ ప్రయత్నాన్ని కొద్దిగా సాగిస్తే ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది ఆ పిండాన్ని అలా పడేదు ఏది పూరి పిండి పిండి అంటే ఏంటి పిండం ఇదే తెలుగులో దాన్ని వికృత రూపం అది ఆ పిండాన్ని అలా ముద్ద కింద పడేది దాన్ని ఏం చేస్తున్నావిడ పలక మీద పెట్టి ఇలా తీసుకుని ఇలాగా సాగదీస్తుంది ఇలా సాగించేటప్పుడు ఏమవుతుంది సాగుతుంది అది రౌండ్గా సాగుతుంది దాన్ని నూనెలో వేస్తే అప్పుడు వీడు తింటారనమాట అలాగని ఇక్కడ మనం భగవంతుణ్ణి ఒక పిండంలో మాత్రమే చూడకుండా ఒక చిన్న ముద్దలో ఒక చిన్న ముక్కలో చూడకుండా అసలు ఈ పరమాత్మని జగత్తులోనే చూడగలిగితే ఈ జగతే పరమాత్మగా నాకు దర్శనం కాగలిగితే అందుకనే వాణ్ణి జగదీశ్వరుడు అని అంటున్నారు వాడిని ఏమంటున్నారు జగది అందుకనే జగదైషధీ యుక్త సేవనం